అథ ఇదానీం ప్రకరణార్థం ఉపసంహరన్ బ్రూతే దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి దేహీ శరీరీ నిత్యం సర్వదా సర్వావస్థాసు అవధ్యో నిరవయవత్వాత్ నిత్యత్వాచ్చ तत्र अवध्यः अयम् देहे शरीरे सर्वस्य सर्वगतत्वात् स्थावरादिषु स्थितः अपि सर्वस्य प्राणिजातस्य देहे वध्यमाने अपि अयम् देही न वध्यो यस्मात् तस्मात् भीष्मादीनि सर्वाणि भूतानि उद्दिश्य न त्वम् शोचितुम् अर्हसि